శరణంటే నీవు దిక్కు సర్వేశ్వరా నిరతి మాయావికిని నిజమేది ఇన్నిటా పుట్టిన దేహికి ఇంక కులశీలమేది చన్ను బాలకానికి ఆచారమేది పన్నిన సంసారికి పరమాత్ము చింతయేది ఉన్నతి జంతరపు బొమ్మకు ఉద్యోగమేది పంచేంద్రియ బద్ధునికి పట్టి స్వతంత్రమేది చెంచల చిత్తునికి విజ్ఞానమేది ఎంచభూతావాసునికి ఇంక చేసే ధర్మమేది నించి మలమూత్రకాయునికి భోగమేది కామాతురునకును కర్మానుష్ఠానమేది వాముల నిత్యలోభికి వైరాగ్యమేది శ్రీమంతుడైన ఎట్టి శ్రీ వెంకటేశ్వర నీవే కామించి కాచితిగాక గతి ఏదీ